बालमोदिनी कथा मन्दहासपूर्णम् तत् मुखम् कश्चन ग्रामः स च न विशालः तत्र जयः नाम बालकः अपि निवसति स्म कदाचित् तं ग्रामं प्रति भगवान् बुद्धः आगतवान् बुद्धस्य दर्शनात् जनाः आनन्दपुलकिताः जाताः विशालस्य वृक्षस्य छायायां भूमिं स्वच्छीकृत्य जनाः बुद्धस्य उपवेशनाय व्यवस्थां कृतवन्तः मातरः भक्त्या तस्य पादौ क्षालितवत्यः आहारत्वेन अनेकविधानि फलानि शीतलं च व्यवस्थापितवन्तः जनाः तत्र प्रवर्तमानं सर्वं जयः మహతా కుతూహలేన అపశ్యత్ బుద్ధస్య మందహాసపూర్ణం ముఖం బాలస్య మన అహరత్ ఆహార సేవనాదికం అపి విస్మృత్య సహ బుద్ధస్య మేవ పశ్యతి బుద్ధస్య ఉపదేశ తు నిరంతరం ప్రవృత్తः యద్యపి బుద్ధేన బోధ్యమానం సమగ్రతయా న అవగమ్యతే తథాపి బాలः తస్య మేవ निर्निमेषं पश्यन् सर्वं शृणोति रात्रिः उपस्थिता तथापि बुद्धस्य प्रबोधनं तु अनुवृत्तम् एव उपदेशं शृण्वता शृण्वता एव बालेन निद्रा प्राप्ता यदा तस्य जागरणं जातं तदा तु बुद्धः प्रस्थानोद्यतः आसीत् तत् दृष्टवतः జయస్య మహాన్ ఖేద బుద్ధార్య మా గచ్చ ఇది ఆక్రందత్ తదీయం హృదయం బుద్ధం పరితహతు తు మహాన్ జనసమ్మర్ధः एव ఆసీత్ ప్రస్థానోద్యతాయ బుద్ధాయ జనాः ప్రీతిద్యోతకం ఉపాయనం యథాశక్తి సమర్పయంత ఆసన్ బుద్ధాయ సమర్పయితుం మమ సమీపే కిమపి నాస్తి నను ఇది నితరాం अकिध्यता जयस्य मनः सर्वेषु अपि समर्पणोद्यतेषु अहं किमपि न दद्यामि यत् तत् उचितं न इति सः अचिन्तयत् अतः अवनम्य कोमलाभ्यां कराभ्याम् अञ्जलिं रचयित्वा अञ्जलिमितां मृत्तिकां गृहीत्वा सः बुद्धस्य पुरतः अतिष्ठत् भगवान् बुद्धः బాలస్య ముఖమేవ నిర్నిమేషం అపశ్యత్ క్షణకాలం బాలస్య నేత్రయో స్ఫురంతి శ్రద్ధా తస్య హృదయం అహరత్ బాలేన ఉపాయనీకృతాం మృత్తికాం ప్రీత్యా స్పృష్ట్వా స్వీకృతిం జ్ఞాపయిత్వా తం బాలం ఆశిషా అన్వగృహణాత్ సహ బుద్ధ బాల ఆత్మానం ధన్యం అమన్యత తస్మిన్ దినే దృష్టం మందహాసపూర్ణం తద్బుద్ధస్య ముఖం కదాచిదపి నవ్యస్మరత్ సహ బాల సహ ఏవ బాల జయ అగ్రిమే జన్మని అశోకా నామ్నా జన్మ ప్రాప్నోత్ చక్రవర్తిత్వం ప్రాప్తవాన్ సహ కళింగ యుద్ధానంతరం యుద్ధాత్ జుగుప్సితः సన్ బుద్ధస్య తత్వానాం ప్రసారాయ ఆత్మానం సమర్పితవాన్